కాస్త అర్థం చేసుకోవటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనుకున్నట్టు కొంచెం నిదానంగా వెళ్లాను రైలు ప్లాట్ఫామ్ దాటాక వేగం పుంజుకుంటుంది తప్పదు ప్లాట్ఫామ్ నుంచి కదులుతున్నప్పుడు వేగంలోనే గనక బయలుదేరితే అది సాయంత్రం దాకా ఊరు చేరుకోదు పక్క స్టేషన్కి అందుకని కాస్త స్పీడ్ పెరిగినందుకు మీరేం అనుకోకండి ఎక్కడ అవసరమో నేను గ్రహించగలదు కాబట్టి అక్కడ నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను జీవితం గురించి ఏమీ తెలుసుకోకుండానే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం కాబట్టి జీవితం గురించి తెలుసుకోవటం కోసమే మనకు బ్రతుకు లేక జన్మ వచ్చింది అని గనక మనం అనుకున్నట్టయితే నేర్చుకోవటం గురించి జాస పెడతాము నేర్చుకోవటం జరుగుతుంది అందుకని ఈట్ టు లివ్వా లివ్ టు ఈటా అనేటువంటి ప్రశ్నకి live to learn learn to live జీవితం ఎలానో ఎలా జీవించాలో తెలుసుకుంటే తప్ప జీవితాన్ని సరిగ్గా జీవించలేము మనం నేర్చుకునేసరికి ఆ జీవితకాలం సరిపోదు కాబట్టి ఇతరులు జీవించినటువంటి జీవితాల నుంచి గనక నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తే ఇంకొంచెం సవ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది love to live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 Before birth, I was not there. After death, I will not be there. So, my life is my time on this planet Earth. That means the time between the birth and death is the only thing on which I have some control, if at all. Birth is not in my hands, death is not in my hands, but the time between birth and death constitutes my life so my life is my time life is time L is equal to T ఇది మీకు అర్థమైందండి ఇందులో కష్టంగా ఉన్నటువంటి విషయం ఏం లేదు ఇది కనుక మనకు అర్థమైనట్టయితే ఈ టైంని ఏం చేయాలి మనం వాడుకోవాలి ఎలా వాడుకోవాలి చక్కగా వాడుకోవాలి చక్కగా వాడుకోవటం అంటే జస్ట్ వన్ మినిట్ అండి L is equal to T అని ఇందా చెప్పినప్పుడు అందులో ఒక ఆంతర్యం అవుతుంది when two things are of equal magnitude one subtracted from the other will give you a zero l is equal to t అంటే l minus t is zero ఓ దాంట్లో చోటు తీసేస్తే మిగిలింది పూజ్యం జీవితంలోంచి సమయాన్ని తీసేస్తే జీవితంలో ఇంకా మిగిలిందంటూ ఏమీ లేదు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 వాళ్ళని మనం పెంచుతున్నాం దీనివల్ల పరిణామం ఏమవుతోంది వాడు తలబదలు కొట్టుకుని నేను ఎందుకు పుట్టాను ఈ పుస్తకాలేమిటి ఈ బరువులేమిటి ఈ ట్యూషన్లేమిటి ఈ పాస్ ఏమిటి ఈ ఫెయిల్ ఏమిటి ఇచ్చి ఎప్పుడు కదా అనే సమయానికి మనం ఉండం వాడెక్కడుంటాడో మనకు తెలియదు వదిలేసేయండి పోనీ ఏదైనా so that is L is equal to T అమ్మ okay so next is T is equal to Q అంటే లైఫ్ లో టైం ఉన్నప్పుడు ఆ టైం ని ఏం చేయాలంటే థింకింగ్ కు వాడుకోవాలి T is equal to Q అన్నప్పుడు T minus Q is zero అని మీకు తేలిగ్గా అర్థమవుతుంది అర్థం ఏమిటంటే thinking is equal to questioning no thinking no questioning no learning మీరు ఒక చిన్న కష్టమైన పనే గాని ఒక చిన్న ప్రయోగం చేద్దాం కాసేపు మీరందరూ ఆలోచించటం మానేయండి అంటే స్టాప్ థింకింగ్ అని ఓ ప్రశ్న అడగండి సార్ ఏదో ఒకటి అడగండి మీరు చెప్పండి ఏదో నన్ను అడగండి నా గురించి అడగండి పోనీ టాపిక్ గురించి అడగండి నా గురించి అడగండి ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఇవాళ సాయంత్రం వానబడుతుందా పడదా మీ ఇష్టం ఏదో ఒకటి అడగండి ఆకాశంలో నక్షత్రాలు సముద్ర పొడ్డున ఉన్న ఇసుక రేణువులన్నీ ప్రశ్న నేను సాధిస్తే బహుశా తృప్తితో మరణించి ఉండేవాడిని సాధించలేదు ఓ ప్రశ్న అడగమ్మా చాలా ఉన్నాయి ఏ ఫీల్డ్ లో నా వయస్సు ఎంత చెప్తాను డెబ్బై రెండు తిరిగేస్తే ఇరవై ఏడు అబ్బా ఏవి తత్వం సార్ అంటే ఎందుకు ఏమి అడగాలని అనిపించడం లేదు ఇక్కడ పిచ్చి పిచ్చి సమాధానం చెప్తున్నారు మీరు మిమ్మల్ని ఏమైనా అడిగినా అలాంటి పిచ్చి సమాధానం మరొకటి వస్తుంది కాబట్టి అడదలుచుకోలేదా కారణం చెప్పండి ఏదో అడగండి మీ ఇష్టం మీరెంతకాలంగా ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు సార్ ఇరవై ఇరవై ఒకటవ ఏజ్ లో ఇరవై సంవత్సరాల ఏజ్ లో టీచింగ్ లో జాయిన్ అయ్యానండి రిటైర్ అయ్యి పన్నెండేళ్లని దాని ఎక్స్టెన్షన్ కిందనే భావిస్తున్నాను నేను వదిలిపెట్టండి నేను కావాలని ఒకరిని వదిలిపెట్టి ఒకరిని వదిలిపెట్టి ఒకరిని అడిగాను అంటే పది మందిలో ఐదుగురిని అడిగాను ఫండమెంటల్ పాయింట్ ఏమిటంటే when I wanted you to stop thinking how could you ask me question ప్రశ్నేమిటి నా సమాధానం ఏమిటన్నది పాయింట్ కాదండి నేను అడగలిగే నేను సమాధానం చెప్పగలిగే ప్రశ్న అడిగారా కష్టమైన ప్రశ్న అడిగారా అన్నది పాయింట్ కాదండి ఏం చెప్పదలుచుకుంటున్నానంటే unless you are thinking you cannot question unless you are questioning you cannot think that's right is is equal to ఆలోచించటం మానేస్తే ప్రశ్నించలేరు ప్రశ్నించటం మానేస్తే ఆలోచించలేరు ఆలోచన ప్రశ్న వల్లనే నేర్చుకోవటం సాధ్యమైంది high level of thinking high level of questioning high level of learning low level of thinking low level of questioning low level of learning no thinking no questioning no learning this is the truth of human mind అందుకని మైండ్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 excellence జీవితం ఏమిటి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఉదాత్త స్థానానికి ఉత్కృష్ట స్థానానికి చేరుకోవటం కోసం జీవితం నీకు ఇవ్వబడింది నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అనేటువంటిది అర్థం చేసుకుంటూ జీవిస్తే జీవితం ప్రయోజనవంతము ప్రభావోపేతం అవుతుంది గుడ్డది చేలో పడ్డట్టు కనుక పరిగెత్తుతూ ఉంటే జీవితం ఏమిటో మనకు తెలియదు అది ఇందులో రహస్యం ఓకే నా ఓ నాలుగు సింపుల్ సూత్రాలు ఉన్నాయి రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు వన్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పది sake of convenience upward rounding off చేస్తే పదిహేను నిమిషాలు అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాలు పొద్దున్నే మీరు లేచినప్పుడు read something that inspires you for the rest of the day at least read Bible read Quran read Bhagavad Gita read in English read in Telugu read in Hindi మీకు ఇష్టం వచ్చింది చదవండి కానీ ఆ పదిహేను నిమిషాలు ఎంతటి ఉదాత్తమైనటువంటి విషయాలను చదవాలంటే స్ఫూర్తివంతమైన ఆలోచనల్ని మీ మనస్సులో విత్తనాలుగా నాటుకుని ఆ పదిహేను నిమిషాల ప్రభావంతో మిగిలిన ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాలు జీవించాలి one percent of input ninety nine percent of impact that must be the quality reading that you will do every day without exception in the morning that is sadgrantha patanamu రెండవది past present future must be reviewed constantly and continuously రెండు రోజుల కార్యక్రమంలో ఒకటిన్నర రోజు గడిచిపోయింది నా సెషన్ ప్రారంభమయ్యేసరికి ఇవాళ ఏదో నేను మొహమాట పెట్టి మిమ్మల్ని ఐదు పావు దాకా ఉంచుతున్నాను పర్వాలేదు వెళ్లిపోతారు రేపు పొద్దున వస్తారు మూడో రోజు నమస్కారం వెళ్లిపోతారు ఇవాళ సాయంత్రం బహుశా మీరు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కనుక అయితే ఇక్కడే ఉన్నట్టయితే లేక మీరు సిటీలో ఎక్కడికన్నా వెళ్ళినట్టయితే లేక తిరిగి వస్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు లేక రేపు పొద్దున టీ బ్రేక్లోనో లంచ్ బ్రేక్లోనో ఏంటి ఈయన ఏం చెప్పాడు అని రివ్యూ చేస్తారు బాగుంది బాగోలేదు తప్పే ఉంది రివ్యూ చేసినప్పుడు రెండు అందులో ఉంటాయి నచ్చింది నచ్చలేదు అందులో కూడా ఉంటుంది ఏదైనా సమీక్షిస్తారు మీరు ఈ సమీక్ష చేసే తత్వమే ప్రగతికి కారణమవుతుంది every day from today onwards review the day you have spend at the end of the day నిద్రపోయే ముందు ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏం జరిగింది ఇవాళ ఆయన కోపడ్డాను ఏదో చేశాను చేయకుండా ఉంటే బాగుండేది that sort of review will make your tomorrow better than today all future tomorrows will always be better than all previous yesterdays అది పర్పస్ ఆఫ్ రివ్యూ మూడవ చిన్న సలహా సమీక్ష అని చెప్పని దానికి పేరు పెట్టారు నాలుగవది ఏమిటంటే సజ్జన సాంగత్యం మంచి వాళ్లతో స్నేహం చేయండి చిన్నప్పుడు స్టేట్మెంట్ చెప్పేవాడు మనకు గుర్తుందో లేదో ఏదో నలుగురు నీ స్నేహితుల పేర్లు చెప్పు ఎలా అంటాడు నేను చెప్తాను అని చెప్పాను అంటే ఏంటి ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆ అలవాట్లు ఆ తత్వాలు ఆ కోపతాపాలు ఆ బలహీనతలు నీలో ఉంటాయి అనే నమ్మకంతో లేకపోతే ఎందుకు కంటిన్యూ చేస్తావు వాళ్ళతో స్నేహం so you tell me the names of four of your friends I be able to tell you something about what you are అని చెప్పేవాడు అనమాట అలా సజ్జన సాంగత్యం చేయడానికి ప్రయత్నం చేయండి ఎక్కడ ఎల్లో పేజెస్ డైరెక్టరీ లాగా ఇదిగో మంచివాళ్ల డైరెక్టరీ ఊళ్ళో అని చెప్పని ఎవడూ పబ్లిష్ చేయరు మంచివాళ్ళు దొరకటం చాలా కష్టం అందుకని మీకన్నా ఒక్క రవ్వంత మెరుగ్గా ఉన్నటువంటి వ్యక్తులతో సాంగత్యం చేయడానికి ప్రయత్నం చేయండి నాలుగవది సంగీతం సాత్వికమైన సంగీతాన్ని ముఖ్యంగా ఉదయం పూట వినటానికి ప్రయత్నం చేయండి మీరు ఎవరైనా చిన్న చరణం పాడతారా ఏమమ్మా మీ ఇద్దరులో ఎవరైనా సాహసం చేయరా లేకపోతే మేమున్న డిపార్ట్మెంట్కి పాటలు ఏంటి సార్ నాకు జెండర్ బయాస్ లేదండి ఎవరు పాడినా సరే ఒక్క చరణం సెట్స్ లో మీరు ఏదో పాఠం చెప్పాలి కానీ ఇలా పాట పాడమని ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పంటాం అన్యాయం సార్ చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి మీరు డిస్టర్బ్ చేస్తున్నాడే చెవు కేక యుగంలో ఉన్నటువంటి వాళ్ళ మనం సంగీతానికి ఒక అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉంది అనేక చిక్కుముళ్లను విడదీయటం భవిష్యత్తులో చిక్కులు పడకుండా ఉండేటువంటి సామర్థ్యం సంగీతానికి ఉంది పొద్దునపూట వీలైతే సాత్వికమైన సంగీతం వినండి ఆ రోజు చాలా ప్రశాంతంగా ఆనందంగా గడుస్తుంది are human values necessary for a happy life ఈ నియమాలు నిబంధనలు కఠినతరమైనటువంటివి చట్టాలు చుట్టాలు ఏమీ లేకపోతే అంత హాయిగా ఉండేవాళ్లమో అని మనం అనుకుంటాం కానీ అవన్నీ ఉండటం వల్ల ఉండేటువంటి లాభాల గురించి మనకు అవగాహన ఉండాలి కొంత లిస్ట్ ఉందండి ఇవన్నీ హ్యూమన్ వాల్యూస్ కింద లెక్క ఇది నేను మీకు ఎట్లా ఇస్తానన్నాను కాబట్టి ఇప్పుడు వీటి గురించి డిస్కషన్ వద్దు people are not hesitating to tell life to cheat to do anything for money to think of unfair things to commit a crime to commit sins, to remain a silent spectator, to be even a partner in the crime. ఇది సాధారణంగా మనకు కనబడుతున్నటువంటి నేటి పరిస్థితి do you need values are not ఇది గాంధీ గారు చెప్పినటువంటి సప్త వ్యసనాలు పాటించమని కాదు పరిహరించమని ఆయన చెప్పారు we need politics with principles but today we find politics without principles. We need science with humanity. We need commerce with morality. We need wealth with work, not without work. We need worship with compassion, not without compassion. We need pleasure with conscience and not without conscience. We need education with character and not without character. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పాలిటిక్స్ కావాలి you can never think of a day when there is no politics, no administration, no government, no military, no police, etc. Impossible. But we need it with principles. Science scientific temperament technology scientific attitude ఇవన్నీ కావాలి కానీ మానవతా దృక్పథంతో కూడి ఉన్నవి కావాలి వాణిజ్యం కావాలి వ్యాపారం కావాలి కానీ నీతి నియమాలతో కూడుకున్నటువంటిది కావాలి డబ్బు కావాలి పని చేసి కష్టపడి సంపాదించిన డబ్బు కావాలి దొంగలించుకున్న డబ్బు కాకూడదు వర్షిప్ పూజ మతం ఏదైనా కానీ మతం గురించి నేను మాట్లాడటం లేదు వర్షిప్ కావాలి దయ కరుణ కంపాషన్ ఉన్నటువంటిది కావాలి ప్లెషర్ ఆనందం కావాలి జీవితంలో ఎవరికొద్దు with conscience and with responsibility not an irresponsible thing education కావాలి విత్ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ లో క్యారెక్టర్ యొక్క ప్రాముఖ్యత తగ్గింది కాబట్టి క్యారెక్టర్లెస్ పీపుల్ ని మనం we are supplying to the remaining other sectors in the society That is at the root of lack of respect for ethics. ಶೀಲ ನಿರ್ಮಾಣವು ವ್ಯಕ್ತಿತ್ವ ನಿರ್ಮಾಣವು నొక్కి చెప్పబడనటువంటి చదువును చెప్పి పిల్లల్ని సమాజంలోకి పంపుతూ ఉన్న కారణం చేత మిగిలిన అన్ని రంగాల్లోకి ఆ క్యారెక్టర్ గురించి పట్టింపు లేనటువంటి వ్యక్తులు వచ్చి చేరుతున్నందువల్ల నేడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఇందాక నేను మీకు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా గతం ఎక్కడుంది ఇలా దినదినము పతనావస్థలోకి ఎందుకు చేరుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మీకు చెప్పారు ఇది కొంచెం ఒక ఇంపార్టెంట్ స్లైడ్ అండి కాస్త గమనించండి నాలుగు పురుషార్థాలని నాలుగు ఆశ్రమాలని చెప్పారు ఇది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు పేర్లు వేరవచ్చు భాష వేరవచ్చు అన్ని నాగరిక సమాజాలలోనూ ఉన్నటువంటి పరిస్థితి అదేమిటో చూద్దాం తల్లిదండ్రుల మధ్య కోరిక వల్ల పుట్టినటువంటి మనం మనం చనిపోయేంత వరకు సతమతమవుతూ ఉంటాము కామం వల్ల కామం అంటే కేవలం the action between two consenting adults కాదు ప్రతి కోరిక కామమే నాకు మంచినీళ్లు కావాలి చల్లగా ఉంటే బావుండు కోరికే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ తిని గనికి ఇంటికి వెళ్తే చాలా బాగుంటుంది కోరికే వీళ్ళు ఐదున్నర దాకా కూర్చుంటే బావుండి ఇంకాసేపు పాఠం నేను కోరికే ఇలా అనేకమైనటువంటి అన్ని కోరికలు కోరికలే కామము అర్థ అంటే డబ్బు సంపద ఇది లేకుండా కోరికలు చాలా మటుకు తీరవు అందుకని ఈ రెండు పరస్పరము like two sides of the same coin are very closely related బహుశా దీనివల్ల ఇది దీనివల్ల ఇది ప్రభావితమవుతూ ఉంటాయి ఈ రెండింటికి ధర్మాన్ని ముందుకు పెట్టి మోక్షాన్ని ఆఖరణ పెట్టారు ధర్మ అర్థ ఓకే అధర్మ అర్థ నో ధర్మ కామ ఓకే అధర్మ కామ నో ధర్మ మోక్ష ఓకే అధర్మ మోక్ష నో అని మన వాళ్ళు సిద్ధాంతీకరించారు డబ్బు కావాలి సంపాదించు కష్టపడు నీ ప్రతిభ చూపించు మంచి నాణ్యత గల వస్తువును సృష్టించు అమ్ము డబ్బు చేసుకో కోరికలు తీర్చుకోవాలి తప్పకుండా లేకపోతే పుట్టుకే పుట్టినందుకు కానీ బాధ్యతతో ప్లెజర్ విత్ కాన్షన్స్ అని ఇందాక చెప్పాను నేను బాధ్యత రహితంగా ప్రవర్తించటం కాదు వివాహం అనేటువంటి ఒక వ్యవస్థను సృష్టించాము ఈ సమాజంలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల చిల్లర జీవరాశులకు లేనటువంటి వ్యవస్థ సంసారము తల్లిదండ్రులు బాధ్యత పద్ధతి వ్యవహారం అని చెప్పని చెప్పడం జరిగింది stay in that framework పెళ్లికి ముందు వద్దు పెళ్లి అయిన తర్వాత జాగ్రత్త పెళ్లి తర్వాత వద్దు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి మనకెందుకు విడాకుల రేట్ ఎక్కువ అవుతోంది ఆహా పిల్లలు తల్లిదండ్రులు ఉండటం లేదు ఓహో అమ్మగారికి డే షిఫ్ట్ అయ్యగారికి నైట్ షిఫ్ట్ పిల్లలు హాస్టల్స్ పుట్టినప్పటి నుంచి హాస్టల్లోనే పెరుగుదల seat guarantee pass guarantee question paper leak guarantee rank guarantee అలా పెరిగిన పిల్లలు పెద్దవాళ్ళకి ఏం చేస్తారు మమ్మల్ని ఏమైనా పట్టించుకున్నావా పెంచావా డబ్బిచ్చి హాస్టల్లో పెట్టావు అలానే మేము మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నామని అంటున్నారు వాళ్ళు ఎందుకు తప్పట్టాలి రైట్ అటువైపుకి వెళ్దాం ప్రపంచ సమాజంలో ఉన్న జనాభాని కన్వీనియన్స్ కోసం నాలుగు విభాగాలుగా డివైడ్ చేయవచ్చు ఇరవై మూడో ఇరవై నాలుగో ఇరవై ఐదేళ్ల వరకు వచ్చి చదువుకుని చదువయ్యాక ఉద్యోగం చేసి పెళ్లిళ్లు చేసుకుని ఇంతవరకు బ్రహ్మచర్య స్థితి పెళ్లైన తర్వాత సంపాదనాపరుడైన తర్వాత తను తన కాళ్లపై నిలబడి మరో కుటుంబ భారాన్ని తాను వహించగలిగే స్థితికి వచ్చిన తర్వాత ఇది గృహస్థాశ్రమం ఈ గృహస్థాశ్రమంలో పిల్లల్ని కని పెంచవలసిన బాధ్యత నీపైన ఉంది నీవు పిల్లల్ని కని పెంచేసరికి వాళ్లు పెద్దోళ్ళు అయ్యేసరికి నువ్వు ఇక్కడికి స్లిప్ అవుతావు వానప్రస్థాశ్రమానికి అంటే రిటైర్ అయిపోతావు నీకు అందులో శరీరంలో చావ ఉండదు ఆసక్తి ఉండదు బహుశా ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఇంకా ప్రమోషన్ అయ్యి నీకు మోక్షగామి అయినట్టయితే కావిగాక మోక్షగామి కారు అని చెప్పని మనవాళ్ళు చెప్పారు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాం ఈ నాలికి నాలికి ఉన్న సంబంధాన్ని గ్రహించండి ఎక్కడ ఎథిక్స్ వస్తున్నాయో మీకు అర్థమవుతుంది బ్రహ్మచర్య స్థితిలో నీ ధర్మం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయటం సెల్ ఫోన్ల మీద సినిమాల మీద షోకుల మీద రేవ్ పార్టీల మీద క్లబ్బుల మీద పబ్బుల మీద డ్రింకుల మీద డ్రగ్స్ మీద ఖర్చు పెట్టడం కాదు because those things will be a drain on your ability to be ready for the subsequent stage in the life ఎంతటి క్రమశిక్షణతో ఆలోచనతో గనక నీవు నీ ధర్మాన్ని ఈ స్థితిలో నిర్వహించవలసిన ధర్మాన్ని నిర్వర్తిస్తే నువ్వు దీనికి ఎలిజిబుల్ అవుతావో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ నాలుగు దశలలో ఈ దశలోనే నీకు చదువు ఉద్యోగము సంసారము కోరికలు డబ్బు ధర్మాలు ప్లస్ వీళ్లను పట్టించుకోవాలి వీళ్ళిద్దరిని కూడా పట్టించుకోవాలి అంటే most crucial stage in the society is this segment ఇక్కడికి వచ్చేసరికి డల్ అండ్ వీక్ ఇక్కడికి వచ్చేసరికి డిస్ఇంట్రెస్టెడ్ ఇక్కడ ప్రధానంగా ధర్మం ఉన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా గృహస్థాశ్రమం ఉన్నప్పుడు గృహస్థులు గనక ధర్మాన్ని గనక నిర్వర్తించకపోయినట్టయితే మొత్తం సమాజం కుప్పకూలుతుంది నేడు సమాజం మీద గృహస్థాశ్రమం మీద గొడ్డలి పెట్టుతో దెబ్బలు పడుతున్నాయి ఇది నేడున్నటువంటి స్థితి దీనివల్ల విలువలు తారుమారవుతున్నాయి ఇప్పుడు ఎవరో అబద్దం చెప్పారనుకోండి మీరు నమ్మారు అబద్ధం చెప్పాడు అంటే తప్పు తప్పునేది ఇప్పుడు ఆయన అబద్ధం చెప్పాడు అనరు అవునండి అందరు చెప్తున్నారు ఆయన చెప్పాడండి మీరెందుకు నమ్మారండి మనస్తత్వం అలా అంటే తప్పును సమర్థిస్తూ దానికి గురి అనేటువంటి వాణ్ణి నియమాయకత వల్ల గురయ్యావు కాబట్టి ఇందా చెప్పానే Mohini Christian concept do concept to others as you want others to do do to you భారతంలో చక్కని పద్యం ఉంది ఒరులేయవయునరించిన నరవరణ ప్రియము తన మనంబునకు తా నొరులకు నమిసేయకునికి పరాయణము పరమ ధర్మ పదముల పిల్లను సార్ మేమేదో బిఏలు ఎంఏలు ఏవో చేసి ఏదో గ్రూప్ టూ పరీక్షలు రాసుకుని మేమొస్తే ఇవన్నీ మీరు మాకు చెప్తున్నారు ఏమిటి ఏమో అక్కర్లా ఏమీ చదువుకోక్కర్లేదు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు simple do to others as you want others to do to you నేను మీకు నమస్కారం పెడితే ఏమా బాగున్నారా అంటే బాగున్నానండి అని ఆ నమస్కారం మీకు బాగుంది అనిపించిందిగా మిగిలిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టండి నా పని కోసం మీ దగ్గరకు వచ్చి నేను మీకేదో డబ్బు ఇవ్వ చూపినప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కదా అలానే పుచ్చుకోనవద్దు ఇవ్వనవద్దు సంస్కారం అంటే ఏమిటి behave the way you want others to behave with you that's all that's going to take care of it Is not this very fair? Is there anything else that can improve upon this? No. ఏ ధర్మం అంటే ఏమిటి do unto others as you want others to do unto you పాలు కొంటూ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి పాలు కనుక ఎవరైనా పోస్తున్నట్టయితే చిక్కని పాలు ఉండాలి నీళ్లు కలపకూడదు అని మీరు అనుకుంటారు ఇంకొకరు కొన్ని కలిపితే కలపపోయా మంచి నీళ్లు కలుపు అదే దానివల్ల రోగాలు వస్తున్నాయి మాకు కలిపితే కలుపుకొని కానీ మంచి నీళ్లు కలుపు మీకు అర్థమవుతోందా అంటే ఇది డైల్యూషన్ కాదా రైట్ ప్రపంచంలో ప్రతి దాని నుంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్న నీవు కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న నీవు నిబద్ధత ఎక్స్పెక్ట్ చేస్తున్న నీవు మరి నీ తరఫున నీవు ఆ క్వాలిటీని ఇతరులకు ఇస్తున్నావా or not you obliged or obliged కదా వన్ వే ట్రాఫిక్ ఏంటి మా మీరు అందరూ మాత్రం చాలా నీతిగా నిజాయితీగా ఉండాలండి నేను మాత్రం ఉన్నాయండి అదెక్కడ ధర్మం ఎలా సమర్థనీయమవుతుంది అది control your desires selfishness double standards and weaknesses then it becomes easy for you to follow dharma చాలా కష్టం సార్ కోరికలు ఊహ ఎవరన్నా అదుపులో పెట్టుకోగలుగుతారా అసలు అస్సలు కుదరదు సెల్ఫిష్నెస్ ఉన్నదే అది డబుల్ స్టాండర్డ్స్ ఏం చేస్తాం సార్ అనేమో మావాడు అందుకని ఆయనకో ఇంటర్ప్రిటేషను మీరు మావాళ్ళు కాదు మీకో ఇంటర్ప్రిటేషను ఆయన ఏదో ముట్ట చెప్పాడు ఆయనకు క్యాప్టివ్ అన్న పదం తీసేసేసి జీవో ఇష్యూ చేస్తాము మీకు అర్థమవుతుందా they are very clever weaknesses ఉన్నాయవే అవి అంటే ఏం చేయాలి ఉంటాయి కానీ control control control control control సంస్కారం అంటే అంతే ఉన్న వాటిని నియంత్రించుకోగలగటం అవి గనక నియంత్రించుకోలేకపోతే పరిస్థితులు ఇట్లానే దిగజారుతూ ఉంటాయి whether what we are thinking saying doing and achieving will make our mother father and our teacher feel proud of us దీనికి ఏమిటి సూత్రం ఓ లిట్మస్ టెస్ట్ లాంటిది మనం చేసిన పని రై మంచి పని చేసావురా ఐఎమ్ హ్యాపీ విత్ యూ అని అమ్మ అనాలా లేకపోతే ఒరే నా కడుపునెట్లా ఎట్లా పుట్టావురా నువ్వు నా కడుపును చెడపుట్టేవరా ఇదట్లా నువ్వు నేర్చుకుంది ఇదట్లా నా పెంపకం యొక్క ఫలితం అని అమ్మగాని నాన్నగాని మనకు పాఠం చెప్పిన గురువు గారు గాని అనుకోకూడదు మరి హౌబౌట్ అవర్ గాడ్ నేను నీకు ఇన్ని తెలివితే ఎట్లిస్తే ఇదట్లా నువ్వు చేసింది అని ఆయన గనక ఆయన మనల్ని నిలదీశాడు అనుకో చివరికి సారీ నువ్వు చూస్తున్నావు అని తెలియదు నాకు అంటే అట్టా మరి ఆయనేమో మనం ఆమ్నీషియంట్ ఆమ్నిపొటెంట్ ఆమ్ని ప్రజెంట్ అని ఆయనకు అన్ని క్వాలిటీస్ ఇచ్చేసాం మనం ఆయన సర్వే సర్వత్రా ఉంటాడు సర్వాంతర్యామి సర్వసమర్థుడు సర్వజ్ఞుడు మరి ఆయన ఉన్నాడనేమో నమ్మకం ఉంటుంది ఏదో ఆ గుడికి వెళ్ళినప్పుడు మిగిలిన సమయంలో ఆయన చూస్తున్నాడు ఏమిటని మనం అనుకుంటూ ఉంటాం మరి if is there is everywhere if is not there is nowhere adapt work is worship attitude do what you love or love what you do you become motivated when you adapt work is worship attitude అందుకే ఇందాక నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రిన్సిపుల్తో దీన్ని కలిపి చెప్పడానికి ప్రయత్నం చేశాను ఒక చిన్న చిన్న జోక్ లాంటిదంటే ఏం చేద్దాం మరి కాసేపు సీరియస్ టాపిక్ కాబట్టి కాసేపు తినాలి ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట కాలేజీ స్టూడెంట్స్ అయిపోయింది ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చాయి అప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించేవాడివి కదా ఏమైంది అని అడిగాట ఆ ఏమైంది మానేసాను తర్వాత అన్నట్ట ఏ అన్నట్ట పెళ్ళైపోయింది పెళ్ళై ప్రేమిస్తారేంటి ఎవరన్నా అన్నట్ట ఇప్పుడు మీ ప్రశ్న అర్థమైందని అనుకుంటున్నా ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకుని ప్రేమించాలనే పాయింట్ నేను డిస్కస్ రా ప్రేమించాట అదే అమ్మాయితో పెళ్ళయిందట పెళ్ళయ్యాక ప్రేమ ఇవ్వటం మానేశాట అంటే ఇప్పుడు వీడి పర్సెప్షన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా మానవ సంబంధాలు ఎంత బలహీనపడుతున్నాయంటే మామూలుగా నా ఫేవరెట్ జోక్ ఒకటి చెప్పేస్తాను నేను ఓ తల్లి తండ్రి మాట్లాడుకుంటున్నారు సాయంత్రం ఏడైంది హైటెక్ సిటీ నుంచి కారులో వాళ్ళ అమ్మాయి ల్యాప్టాప్ బ్రీఫ్ కేసు పట్టుకుని దిగింది నలభై రూపాయల జీతం అది భార్య వైపు చూస్తూ చూసావుటే నా కూతురు అన్నాడు నా కూతురు అంటే ఏమిటి మన కూతురు అనాలి కదా పొన్లే ఇరవై ఏళ్ల నుంచి ఇట్లానే మాట్లాడుతున్నాడు అని ఊరుకుంది ఆవిడ నాన్న నేను చదువుకుంటాను అని అంది చదువుకో అమ్మ అని చెప్పాను రై చదువు అయిపోయిందిరా నీకు పెళ్లి చేస్తానన్నాను ఏమో నాన్న తర్వాత ఎక్కడో ఏ ఊరో ఏమిటో ఉద్యోగం ఒక రెండేళ్లు ఉద్యోగం చేస్తాను ఆ తర్వాత నువ్వు పెళ్లి చేయి నాన్న అని చెప్పింది సరే అన్న రెండేళ్లు అయిపోయింది మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఏమంటావు అన్నాడు ఏమంటానండి అమ్మాయిని కన్న తర్వాత ఎవరో చేతిలో పెట్టాల్సిందే కదా అంతే ఒక్క మాట అంది ఏమిటన్నాడు ఎవడు కనబడితే వాడికి ఇచ్చి మా నాన్న చేసినట్టు చేయమాకండి అంది మీకేమన్నా అర్థమైందా ఎవడు కనబడితే వాడికి ఇచ్చి మా నాన్న చేసినట్టు చేయమాకండి మన అమ్మాయి అండి మంచివాడికి ఇవ్వండి అల్లుని జాగ్రత్తగా ఎన్నుకునివ్వండి టామ్ దిక్ అండ్ హ్యారీకి ఇవ్వద్దు ఇక నేను ఇంకేం చెప్పను ఇప్పుడు విదే విదేశాలలో గనక అయితే ఈ పాటికి ఆవిడ ఎప్పుడో ఆకులు ఇచ్చేసి ఉండేది ఈ తత్వం ఉన్న మనిషికి కదా కాదు కాబట్టి ఉండిపోయింది మీరు కౌటుంబిక వ్యవస్థను రక్షించుకుంటారో భక్షిస్తారో తృణీకరిస్తారో అంగీకరిస్తారో పోషిస్తారో మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి వాచ్ వీఆర్ అవర్ థాట్స్ అని చెప్పాను నేను thoughts get expressed as words. Words form the basis for actions. Thoughtless words are dangerous, unexpressed thoughts are useless. Words form the inspiration for action. Thoughtless actions are more dangerous, and unperformed, uninitiated actions will be dangerous. Actions repeated become habits. Habits constitute our character. That means I am talking about a thinking head and a feeling heart and a performing set of hands. Mother Teresa చోటు చక్కని మాట అంటారు the hands that serve are holier than the lips that pray ప్రార్థించే పెదవుల కన్నా పని చేసే అంటే లేక సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పరా వాక్యం యొక్క అర్థం కబుర్లొద్దు ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ అని దాని ఆంతర్యం వర్క్ ఎథిక్స్ కొన్ని సైట్స్ నేను కాపీ చేసేసానండి అందుకని అడాప్టెడ్ విత్ గ్రేట్ఫుల్ థ్యాంక్స్ అని చెప్తున్నా టెన్ టాప్ వర్క్ ఎథిక్స్ ఏమిటంటే attendance character work appearance, attitude productivity organizational skills communication cooperation and respect బ్రీఫ్గా చూద్దాం ఇవేమిటో నిజానికి వీటికి మనకు బాగా తెలుసు we are aware of it but what are the implications attendance అంటే ఏమిటి చేస్తున్న ఉద్యోగంలో be on time don't be absent plan your absence ఏదో పని ఉంది వెళ్లాలనుకోండి ముందే చెప్పండి పలానా రోజులు రాను వారం రోజులు రాను అని చెప్పని డోంట్ అబ్యూస్ లీవ్ టైం సాధారణంగా మనం డిసెంబర్లో మనం క్యాషువల్ లీవ్లన్నీ పెట్టేస్తాం కదా ఏం చేయాలి సార్ ఎవరి లీవ్ క్యారీ ఫార్వర్డ్ ఉన్నట్టు మరొకటి క్యారీ ఫార్వర్డ్ ఉన్నట్టు క్యాషువల్ లీవ్ లో క్యారీ ఫార్వర్డ్ పెట్టమనండి తప్పే ఉంది లాలో పొరపాటు మీరు ఫ్రేమ్ చేసిన లాలో పొరపాటు నిజానికి క్యాషువల్ లీవ్ కూడా క్యారీ ఫార్వర్డ్ ఎన్కాష్మెంట్ పెడతామనుకోండి అప్పుడు ఎవడన్నా లీవ్ అప్లై చేస్తాడా వెళ్ళొస్తారా కొంచెం కూర్చో ఫ్రెంచ్ లీవ్లు రేపు పొద్దున వచ్చి గంట ముందొచ్చి పని చేస్తా కదా ఎందుకు కంగారు పెడతావు నన్ను అని ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ సమాజం ఇటు గుంజితే ఇందాక నేను మూడు బొమ్మలు చూపించాను అటు పోక ఇటు పోక ఉండలేక వీడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి right so character Be honest. Self-discipline, self-responsibility, dependable, complete assigned task correctly and promptly, loyal, speak positively about your work and the company, take pride in your work, willing to learn, look to improve your skills. Teamwork. Working towards a goal requires cooperation and respect. కలిసి పనిచేసే సామర్థ్యం కావాలి ఎట్లా అయితే సంసారంలో సర్దుకోవటం నేర్చుకుని సర్దుకుని జీవిస్తున్నామో అదే రకంగా సంస్థలో కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో చదివి ఏదో చదివి ఏవేవో తిక్కలతో పైత్యాలతో వచ్చినటువంటి వ్యక్తులందరితో కలిసి మనం పనిచేయాలి కాబట్టి be a good team player the ability to get along with others including those whom you don't necessarily like ఇప్పుడు ఉదాహరణకి నేను నాన్ వెజిటేరియన్ ఆయన వెజిటేరియన్ గడ్డి తింటాడు అని అన్నాను అనుకోండి లేక నేను వెజిటేరియన్ ఆయన నాన్ వెజిటేరియన్ ఆ పొట్టలో చూడు పెద్ద జూ కనబడుతూ ఉంటుంది నాకు అని నేను అన్నా నీకెందుకు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ పని చేయాలి ఇద్దరం ఓ టీంలో ఉన్నాం లేక కలిసి పని చేయాలి కలిసి పని చేస్తాం అంతే నువ్వు వెజ్ అయితే ఏమిటి నాన్ వెజ్ అయితే ఏమిటి జెండర్ ఏదైతే ఏమిటి కులం ఏదైతే ఏమిటి మతం ఏదైతే ఏమిటి and related to that I must be able to work and get along with people be contributing member the ability to carry your own weight and help others who are struggling accept compromise recognize when to speak up with an idea and when to compromise by blending ideas together నేనేదో సలహా చెప్పాను మీరేదో సలహా చెప్పారు వద్దు సార్ చూడండి ఆయన అలా కాదు ఓ పని చేద్దాం ఈసారికి నేను చెప్పినట్టు చేయి వచ్చేసారికి నువ్వు చెప్పినట్టు చేస్తా లేదు ఈసారి నువ్వు చెప్పినట్టు చేద్దాం వచ్చేసారి నేను చెప్పినట్టు చేద్దాం ఏమంటావు సర్దుబాట్లే కాదు చూద్దాం సార్ మీరు ట్రాన్స్ఫర్ చేయండి సార్ ఏంటిది చివరికి ఆయనకేవో కనెక్షన్స్ ఉండి ఆయన నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాడు ఇక్కడి నుంచి leadership abilities the ability to led ability to be led and or to develop the abilities required to become a leader చిన్న స్థాయి నుంచి పైకొస్తే అనేక స్థాయిలో ఎలా చేయాలో ఏం ప్రవర్తించాలో ఎలా పనిచేయించుకోవాలో తెలుస్తుంది నాయకత్వ లక్షణాలు వస్తాయి లేకపోతే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది appearance బట్టలు be dignified dress for success dress include smile ఇంటి దగ్గర సమస్యలు వదిలిపెట్టి ఇంటి గడప దాటినప్పుడు ఒక నవ్వును అందంగా తగిలించుకుని గడప దాటి బయటకు రండి grooming personal hygiene etiquette manners handshake demeanour eye contact remember that the first impression of who you are can last a lifetime ఈ యొక్క ప్రవర్తన వల్ల నీ పద్ధతి వల్ల నీ చూపు నీ మాట నీ నడక నీ తీరు నీ వ్యవహారం ఇవన్నీ కలిసి ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తాయి and that impression may last a lifetime in the minds of the people attitude be positive have a good attitude listen to suggestions invite feedback adopt you can do it attitude self confident realistic expectations of the self accept responsibility for one's work. If you make a mistake, admit it. Grown ups, own up. తీసుకోండి సార్ నన్ను కూడా నిల్చోమంటారా అది మీ ఇష్టం మీరు తీసుకుంటా అంటే నాకేం అభ్యంతరం లేదు తీసుకోండి ఇటు చూస్తూ వాళ్ళకేదో పాఠం చెప్తున్నట్టు నటిస్తాను ఆ సమయంలో క్లిక్ చేయండి లేకపోతే జుడ్ సార్ సరి చేసుకోండి జేబు రుమాలు తీసుకున్నా ముక్కు మీద తుడుచుకోండి పాపం ఎందుకో the projected part of the anatomy is always having some sweat on it అని తప్పులు చేస్తే తప్పులు ఒప్పుకునే సంసిద్ధత ఉండాలి చిన్నపిల్లలు అబద్దాలు చెప్తారు పెద్దవాళ్ళు అబద్దాలు చెప్పడం ఏమిటి అనుభవం వచ్చింది కదా సార్ అందుకే పెద్దవాళ్ళకి ఇంకా ఎక్కువ అబద్దాలు చెప్తాం మనం ఓ తండ్రి ఒక కుర్రాన్ని కోపడుతున్నట్ట తండ్రి ఓ కుర్రాన్ని కోపడుతున్నట్ట ఎవరి అబద్దం చెప్పావని చెప్పాను అప్పటి నుంచి అబద్దాలు చెప్ప ఇప్పటి నుంచి అబద్దాలు చెప్పడం మొదలెట్టావా అని అడిగాట అప్పటి నుంచి చెప్పొచ్చు అని అడిగాట ఎయిటీన్ ఇయర్స్ కు పెడితే అప్పటి నుంచి చెప్తాను నేను అని చెప్పచ్చు ప్రొడక్టివిటీ ఉత్పాదకత you must be able to do better faster better quality at a lower rate give your honest best improve it continuously Make good use of your time. Safety practices must be followed. Conserve materials. Keep work area neat and clean. Follow directions and procedures. Do the work correctly. Quality and timeliness are prized. Get along with co-workers. Cooperation is the key to productivity. Take pride in your work. Do things the best according to what you know and how you know and what you have been taught. Organizational skills are necessary department పెద్దదా చిన్నదా అనేటువంటిది పాయింట్ కాదు the key to getting your task done on time skill in personal management prioritizing flexibility stress management dealing with chance make an effort to improve improve learn ways to better yourself time management utilize the time and resources to get most out of both సమయాన్ని వృధా చేయొద్దు వస్తువులను వృధా చేయొద్దు రెండింటిని సరిగ్గా వాడుకోవటం గనక నేర్స్తే నేర్పిస్తే వేస్టేజ్ ఉండదు దానివల్ల ఖర్చు తగ్గుతుంది దానివల్ల యూనిట్ కాస్ట్ తగ్గుతుంది దానివల్ల సామర్థ్యం పెరుగుతుంది దానివల్ల సర్ప్లస్ క్రియేట్ చేసినటువంటిది సమాజ కళ్యాణానికి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఏర్పడతాయి communication appropriate written verbal and visual communication skills must be developed your written communication must be effective being able to correctly write reports and memos verbal communication, being able to communicate effectively one on one or one and a group. Cooperation, working together to achieve more, follow rules and policies, learn and follow expectations, handling criticism and complaints, problem solving skills, get along with coworkers. Cooperation is the key to productivity. Appreciate privileges and don't abuse them. Privileges are favors and benefits. Lastly respect be sensitive to racial and cultural differences non vegetarian జోకులు వద్దు ఆ కులం వాళ్ళంతా ఇంతే ఈ మతం వాళ్ళంతా ఇంతే ఈ ఊరి వాళ్ళంతా ఇంతే ఈ ప్రాంతం వాళ్ళంతా ఇంతే ఈ జిల్లా వాళ్ళంతా ఇంతే ఎందుకు నీ మనసులో ఒక అభిప్రాయం ఉంటే మనసులో పెట్టుకో అంతే why do you pollute the atmosphere in the office respect the rights of others do not engage in harassment of any kind work hard Work to the best of your ability. Give your 100%. Carry out orders. Do what is the first time itself show respect accept and acknowledge in individuals talents and knowledge నేను ఉన్నాయని చెప్తే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకునే వాళ్ళం ఉండి ఉద్యోగంలోకి వచ్చేవాళ్ళం కాదు అంతేనా వర్క్ ఎథిక్స్ మేము ఉద్యోగంలో చేరిన రోజులు కనుక ఇన్ని ఉంటాయని కనుక చెప్పుంటే లేక group to group one syllabus లో వర్క్ ఎథిక్స్ ఇవి ఫాలో అవ్వాలని చెప్పుంటే చీ తలవంచటం కాదండి ఉద్యోగం చేయటం అంటే హాయిగా మనం చిన్న వ్యాపారం పెట్టుకుంటే మనకిందే పది మంది పనిచేస్తారు చేస్తారు అప్పుడు బిజినెస్ ఎథిక్స్ లో చెప్తాను వర్క్ ఎథిక్స్ లో చెప్పను ఎథిక్స్ కదా కదా అందుకే సర్వే సర్వత్రా ఎవడూ ఫాలో అవటం లేదని టాపిక్ పెట్టారు ఇప్పుడు బిజినెస్ ఫాలో అవుతున్నారని నేను చెప్తున్నానా ఉద్యోగంలో ఫాలో అవటం లేదని మాత్రం నేను దెప్పి పొడుస్తున్నానా అదేం లేదు ఉన్న విషయం చెప్పా మీకు అంతే ethics include your set of values honesty accountability choosing right versus wrong doing acceptable versus unacceptable being on board versus under the table what you do when you no one is looking how you feel about your job how you discharge responsibilities your attitude your behaviour your respect your communication your interaction and your cooperation with others ఇది ఐడియల్ స్టేజ్ అని అనుకుందాం మనం పది కిలోమీటర్ల కింద ఉన్నాం అనుకుందాం నాకు అభ్యంతరం లేదు ఇట్టించి ఇటు పోదామా ఇట్టించి ఇటు పోదామా ఒక్కటే ప్రశ్న నేను మీకు చెప్పాల్సి what will you do when no one is watching ఎవరు చూడరని చూడలేరని ఇంకెవరికి తెలియదని అనుకున్నప్పుడు మనిషి మనస్సు ఎలా ప్రవర్తిస్తుంది చూస్తున్నా చూడకపోయినా నా ప్రవర్తన ఒకేలా ఉంటుందంటే అది ఆత్మవిశ్వాసము ఆత్మస్థైర్యము చూస్తున్నప్పుడు ఒక ప్రవర్తన చూడనప్పుడు ఒక ప్రవర్తన చూడటం లేదు కదా అనుకున్నప్పుడు ఒకటి ఉండకూడదు in essence work ethics employees before you act ask is this fair is this legal it against policy could the action action loss or harm to any one if everyone I knew saw me would I feel uncomfortable ఇందాక బొమ్మ చూయించా కదా మళ్ళీ అంటే ఏదన్నా పని చేయటానికి ముందు అని అనుకుంటే చాలు వాడు అట్లా ఆగుతాడు వీడు ఇట్లా ఆగుతాడు ఆ రెండు లాగుళ్లకు గురి కాకుండా స్వీయ నిర్ణయం గనక నువ్వు తీసుకోగలిగితే అంటే preferably following the white not following that pinkish colour principles of personal ethics time లేదు మనకి ఫైవ్ ఫిఫ్టీన్ ముగిస్తానని మాట ఇచ్చా కదా తర్వాత చదువుకోండి ఎవాల్యుయేటింగ్ నైన్ ఎథికల్ యాక్షన్స్ అండి నైన్ టెస్ట్ ఉన్నాయని చెప్పని చెప్పారు ఈ వర్క్ ఎథిక్స్ లో మొదటిది హామ్ టెస్ట్ బెనిఫిట్స్ ఏమిటి హామ్ ఏమిటి అనేటువంటిది మనం కంపేర్ చేసుకుని do the benefits out weigh the harms short term and long term ఉదాహరణకి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలి ఆనకట్ట కడితే ఓ యాభై గ్రామాలు మునిగిపోతాయి మునిగిపోతే అబ్బో కష్టం కదా నష్టం కదా కరెక్టే కానీ ఈ యాభై గ్రామాలకునే నేను కనుక సరిగ్గా కనుక రీహాబిలిటేట్ చేయగలిగినట్టయితే అవునా ఒక ఐదు లక్షల ఎకరాలకు కావలసినటువంటి నీరు ఇన్ని యూనిట్ల కరెంటు ఇంత తాగునీరు ఆ వర్షాభావం అభావం దీనివల్ల ఒడిదుడుకు లోను కాకుండా రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి అంటే యాభై గ్రామాల్లోని ఎనిమిది వేల మందికి వచ్చేటువంటి నష్టం కన్నా ఎనభై లక్షల మంది ప్రజలకు వచ్చేటువంటి లాభం ఎక్కువ harms are less benefits are more cost is high does not matter I must convince them and do it clear reversibility test Would I think this was a good choice if I traded places ఉదాహరణకు ఆయన నన్ను వచ్చి సార్ ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు ఎందుకయ్యా అన్న సార్ మా ఆవిడకి అక్కడ ఉద్యోగం ఉందండి నేను ఇక్కడున్నాను మూడేళ్లు అయిపోయింది సార్ ఎట్లా ఎట్లాగొట్లా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది ఇంకో మూడేళ్ళు if I were to trade places with him, అంటే putting yourself in the shoes of the other person, ఆయనకు అధికారం ఉండి నేను ఆ పరిస్థితిలో ఉండి నే గనక అప్లికేషన్ పెట్టి ఆయన ఇలా గనక నాతో మాట్లాడుతుంటే నేను ఏమనుకుని ఉండేవాణ్ణి empathize colleague test what would my professional colleagues say నాతో పాటు సెలెక్ట్ అయ్యి నాతో పాటు ఉద్యోగాలు చేస్తూ మా డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు నే తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎలా చేసేవరా పలానా క్లాస్ ఉంది నీకు తెలీదా మొన్న మధ్యగా పేపర్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఎలా వైలైట్ చేశావు నువ్వు మరి నీకు అనుమానం ఉంటే అడగొచ్చు కదా బాస్ అడగొచ్చు నాకు ఫోన్ చేసి అడగొచ్చు ఎవరినైనా అడగొచ్చు కదా legality test would my choice violate a law or policy of my employer publicity test రేపు పొద్దున గనక మన పేపర్లో న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో గనక మన ఫోటోతో సహా పడితే అంత చీప్ పబ్లిసిటీ అస్సలు రాదు కదా షల్ యూ యాక్సెప్ట్ దట్ నిజానికి ఓ మంచి పని చేస్తూ జీవిస్తే ఎనభై ఏళ్ళు బతికినా ఫోటో రాదండి న్యూస్ పేపర్లో ఒక్కసారి ఊ అంటే రేపు పొద్దున న్యూస్ పేపర్లో ఫ్రంట్ లైన్ లో వచ్చేస్తుందో యూనివర్సిటీ ప్రొఫెసర్ గారట ఇలా చేశారు అని చెప్పాలి నేను ఫ్రంట్ పేజ్ లో నా ఫోటో పడాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలండి అడ్వర్టైజ్మెంట్ కామన్ ప్రాక్టీస్ టెస్ట్ గుంపులో గోవింద నలుగురితో నారాయణ అందరూ ఆనందం చేస్తున్నారండి నేను చేస్తే తప్పేమిటి మధ్యలో నన్ను ఒక్కరిని అంటారు మీరు వాయిస్ రిలేటివ్ టెస్ట్ ఎక్కడో దూర బంధువులు ఉంటారు మేనత్తలు మేనమామలు తాతలు అమ్మమ్మలు నానమ్మలు నున్ను వాళ్ళు ఈ విషయం కనుక తెలిస్తే మనవాడు మంచి పని చేశాడు అని అంటారా ఇప్పుడు ఉదాహరణ మీరేం అనుకోకపోతే ఈ క్షణంలో పేరు గుర్తొస్తుంది కాబట్టి చెప్తున్నా ఈ మధ్య అనేక మంది పేరు పేపర్లో వస్తున్నాయి అలాంటి పేర్లలో ఒక పేరు జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఎవరు నేను చెప్పాలా ఎవరో పాపం చెప్పక్కర్లేదు కదా రైట్ ఇప్పుడు ఆయన బంధువులు తాతలో ముత్తాతలో ఎవరో అక్కడ ఉన్నారని చెప్పని అనుకుందాం వాళ్ళు మా వాడు అని గర్విస్తారా అని అంటారా చెప్పండి మీరు ఏం సార్ మీ అభిప్రాయం ఏంటి కదా నా పాయింట్ అదే నీ బంధువులు నీకు తెలిసిన వాళ్ళు నీ కుటుంబీకులు నిన్ను చూసి సిగ్గుపడి తలదించుకునేటువంటి పని ఏది నీవు చెయ్యొద్దు అది wise relative test next hiding test ఓ పని చేశాక మనం మీకు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో ఫోటో కనబడుతుంది వీడేదో దొంగ వాడు వెధవా వీడని చెప్పని ముసుగేసుకుంటారు అడ్డం పెట్టుకుంటారు మామూలుగా స్టూడియోలోకి వెళ్తే స్మైల్ అంటారు అట్ట స్మైల్ పెట్టాడు ఇట్ట మొహం అడ్డం పెట్టుకుంటాడు అదేమిటి మొహం అడ్డం మొహం చాట్ చేసుకుంటున్నాం ఎందుకు మీకు అర్థమవుతుందా and finally the self respect test After taking a decision, do you feel happy and proud? What do you feel? But all these tests promote, I'm sorry, they promote decisions based on how we feel about what we do. However, the best decision is to do the right thing because it is the right thing to do. That is the way to practice values. That is the way to become happier. Do you feel that every one of us should be concerned about values in our life and improve our work ethics అదండి నాకు ఇవ్వబడ్డ టాపిక్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు కాస్త నోట్బుక్లు ఉన్నాయి కదా ఒక్క రెండు లైన్లు రాసుకోండి W W W dot archive dot org అనే వెబ్సైట్ కు వెళ్లి W W W dot archive dot org అనే వెబ్సైట్ కు వెళ్లి ఆ రెండో లైన్ మాత్రమే రాసుకోండి ఇంకేం రాసుకోక్కర్లేదు పూల బాట అని గనక సెర్చ్ చేస్తే మీకు five publications in Telugu two publications in English relating to personality development and soft skills you will get absolutely freely అలానే దేశమును ప్రేమించుమన్నా అని గనక టైప్ చేస్తే సెర్చ్ లో ఇంకో చిన్న బుక్లెట్ మీకు తెలుగులో ఉన్న బుక్లెట్ తేలిగ్గా దొరుకుతుంది రాసుకున్నారా మిగిలినంతా ఏం వద్దు సార్ ఆ మూడు లైన్లే రాసుకోండి ఆర్కైవ్ డాట్ ఆర్గ్ పూలబాట దేశమును ప్రేమించుమన్నా ఓకే యాజ్ ఆన్ డేట్ ఓ లక్ష యాభై ఐదు వేల మంది నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చూశారని ఉపన్యాసాలు విన్నారని ఇవి డౌన్లోడ్ చేసుకున్నారని స్టాటిస్టిక్స్ ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఉపన్యాసం కూడా రికార్డ్ చేశాను నా ఇమెయిల్ ఐడి ఇస్తాను మీరు ఎవరన్నా కావాలంటే నాకు పంపిస్తే నేను మీకు పంపిస్తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పంపిస్తాను ఆర్కైవ్ డాట్ ఆర్గ్ అనే వెబ్సైట్ ఇందాక మీరు నోట్ చేసిన దాంట్లోనే ప్రొఫెసర్ వి విశ్వనాథం అని గనక నా పేరుతో సెర్చ్ గనక చేస్తే మీకు యాజ్ ఆన్ డేట్ ఒక ఎనిమిది వందల యాభై లెక్చర్స్ నేను వేర్వేరు చోట్ల వేర్వేరు టాపిక్స్ గురించి ఇచ్చినటువంటిది మీకు అబ్సల్యూట్లీ ఫ్రీలీ దొరుకుతుంది ఇవాళ నా లెక్చర్లో నేను ప్రస్తావన చేసినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ పాజిటివ్ యాటిట్యూడ్ ఏది ఇన్స్పిరేషన్ మోటివేషన్ లాంటివన్నింటి మీద నేను అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది మీకు ఫ్రీగా దొరుకుతుంది నా ఉపన్యాసం పర్వాలేదు వినొచ్చు ఒకసారి అనుకుంటే మీరు ఫ్రీగా వినొచ్చు నాకేమీ ఇది మీరేమి నాకు ఇవ్వక్కర్లేదు ఫ్రీగా దొరుకుతుందని చెప్పడానికి అండర్లైనింగ్ ఏమిటంటే ఫ్రీ అంటే దానికి పనికి లేనిది విలువ లేదని అనుకుంటారేమో కాదు కేవలం డబ్బు ఖర్చు లేకుండా దొరుకుతుందన్నదే వాస్తవం దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇలాంటివి ఒక రెండు వందల పైచిలకు నేను తయారు చేశాను నేను గత ఐదారు సంవత్సరాలలో ఆ అడ్రస్ అది స్క్రిబ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కు వెళ్లి Vishwam dot Vangapalli four five eight one అని గనక మీరు సెర్చ్ చేస్తే నావి రెండు వందల పైచిలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఫ్రీగా దొరుకుతాయి ఆ వెబ్సైట్ లో ఇరవై లక్షలు ఏవో ఉన్నాయి power point presentations on various topics నా email ID Vishwam dot Vangapalli at Gmail dot com నా telephone number two seven double two double three eight three రాసేసుకున్నారా మార్చొచ్చా అంతా రామకోట రాసుకున్నట్టు రాసుకుంటారేమిటి సార్ పుణ్యమా పురుషార్థమా నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని మీరు నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని వాడుకోవచ్చు ఐ హో నో అబ్జెక్షన్ అంతకు మించి నేను మీకు ఏ రైట్స్ గ్రాంట్ చేయలేను ఎందుకంటే మీరంతా ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఆ ఊళ్ళో ఏ స్కూలో కాలేజీలోనో ఫంక్షన్ అయితే సార్ వచ్చి మా పిల్లలకు కాస్త మంచి మాటలు చెప్పండి అంటే ఇందులో ఏమైనా బాగుంది అనుకుంటే ఫ్రీగా వాడుకోండి to the extent of removing my name and putting your name if you want a copy of this presentation drop a line to my mail ID లేదు మీరు పెన్ డ్రైవ్ లో ఏమైనా తెచ్చుకుని ఉంటే మేడంని అడిగితే రేపు పొద్దున మీకు అక్కడ సాంప్రదాయం ఏమిటో దాని ప్రకారం ఇస్తారు స్వచ్ఛమైన ప్రవాహం ముందేం జరుగుతుందో చూడకుండా ఒక దూకుడుతో ప్రవర్తిస్తుంది కానీ దానికి ప్రకృతి సహజమైనటువంటి ప్రవాహ లక్షణాన్ని కలిగి ఉంటుంది మనం అడ్డుపెట్టి జలపాతాన్ని ఆపలేము సముద్రం వైపు ప్రయాణిస్తూ కదులుతూ ఉంటుంది మళ్లీ ఆ నీరు ఆవిరవుతుంది ఆ ఆవిరి మేఘం అవుతుంది మేఘం వర్షమవుతుంది మళ్లీ నది ప్రయాణం మొదలెడుతుంది మళ్లీ సముద్రంలో కలుస్తుంది ఆద్యంతరహితమైనటువంటి ఈ సృష్టి క్రమంలో మన జీవితం ఎంత ఎంత స్వల్పమైన కాలం ఇందులో కోరికలు నియంత్రించుకోలేక బలహీనతలకు దాసోహమని పది మంది హర్షించేటట్టు కాక మెచ్చేటట్టు కాక పది మంది తప్పుపట్టేటట్టు జీవించటం భావ్యమా అన్న ప్రశ్నకు మనం ఒక్క సమాధానం చెప్పుకుంటే భవిష్యత్తులో మనం ఎలా జీవించాలనేటువంటి దానికి మనకే కావలసినటువంటి ఆలోచనలు తోస్తాయి వర్క్ ఎథిక్స్ అనటంలో ఎథిక్స్ ఇంపార్టెంట్ బిజినెస్ ఎథిక్స్ ఉంది వర్క్ ఎథిక్స్ ఉంది ఉద్యోగాలు చేయనటువంటి వాళ్లకి వేరే నియమాలు ఉండొచ్చు వ్యాపారం చేసే వ్యక్తులకు వేరే నియమాలు ఉండొచ్చు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్లకి కొంత తేలిక వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా కష్టము కాదని నేను అంటున్నా కానీ నేను ఇందాక చెప్పినట్టు మనం డిస్కస్ చేసిన ఇన్ని పాయింట్స్ కూడా ఒక ఆదర్శాన్ని గనక సూచించినట్టయితే దానికి మనం దిగువనే ఉన్నామని గమనిస్తే ఇటు వెళ్దామా లేక ఇటు పోదామా అనేటువంటిది ఒక్కటే మనం ఆలోచించవలసినటువంటి అంశం దీనివల్ల మన మంచి మన డిపార్ట్మెంట్ మంచి మన సమాజ కళ్యాణము దేశ కళ్యాణము అన్ని ఇందులో ఇమిడి ఉన్నాయని గనక గ్రహిస్తే ఏ నిర్ణయాలు తీసుకుని మీరు జీవితాన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దుకుంటారో విత్ ఇన్ బ్రాకెట్స్ మీ ఇష్టం మీ పిల్లలకు కనీసం చిన్నప్పుడైనా మంచి విషయాలు ముందు నేర్పండి అని నా ప్రార్థన పెద్ద పెరిగాక వాళ్ళు మనం ఎలా ఇప్పుడు మన అమ్మా నాన్న చెప్పినట్టు మనం విన్నామా ఏమండి మన నిర్ణయాలు మనం తీసుకోలే అలానే పెద్దవాళ్ళకి వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు కానీ కనీసం వాళ్ళకి చెప్తున్నప్పుడు ఏం చెప్పాలి మనం మంచి చెడు పాపం పుణ్యం ధర్మం అధర్మం న్యాయం అన్యాయం వాళ్లకు చెప్పాలి చెప్పకపోతే మా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు సార్ మాకు అని చెప్పనంటారు అందుకని ఆ రకమైన దోషానికి పాల్పడకుండా చెప్పే ధర్మాన్ని కనుక మనం నిర్వర్తించుకున్నట్టయితే వాళ్ళు ఇష్టం వాళ్ళు ఆ తదనుగుణంగా వాళ్ళు జీవిస్తారు ఓకే ఫైవ్ ఫిఫ్టీన్ లో ముగిస్తానని చెప్పానండి థ్యాంక్స్ అలా గాడ్ బ్లెస్ యూ బహుశా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదని మీ మైండ్ ని కంగాలీపరచలేదని నాకు చేతనైనంత మటుకు ఆ టాపిక్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో చెప్పడానికి ప్రయత్నం చేశా థ్యాంక్స్ అలా God bless you Thank you.